ॐ नमः शिवाय प्रणमामि चिदम्बरेश्वरम् श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः यस्मात् सर्वम् समुत्पन्नम् जगदेतत् चराचरम् इदम् नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये मूकम् करोति वाचालम् पङ्गुम् लङ्घयते गिरिम् యత్కృపాతమహం వందే పరమానందతాండవం యత్కృపాతమహం వందే పరమానందతాండవం ఈ విశాల విశ్వంలో విశిష్టమైన పవిత్ర భావనల్ని సంతరించుకున్న అతి పవిత్ర పుణ్యభూమి మన భారతదేశం ఇక్కడ అడుగడుగున ఆలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు పుణ్యతీర్థాలతో ప్రతి నగరం ప్రతి గ్రామం ప్రతి ఇల్లు దైవశక్తితో అలలాడుతుంటుంది చిదంబరంలోని నటరాజమందిరం చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడి పావన నిలయం చిదంబర నటరాజస్వామి ఆనంద నటరాజు ఆయన నాట్యం అనితర సాధ్యం అతిలోక సుందరం సమస్త లోకాలకు సుఖప్రదం శుభప్రదం శాంతిదాయకం మాటల్లో ప్రకటించ సాధ్యం కాని సచ్చితానంద స్వరూపాన్ని పరమానంద తత్వాన్ని తన నాట్యం ద్వారా ప్రాణికోటికి అందించటమే చిదంబర నటరాజ విశిష్టత ఇది అత్యద్భుతం అపూర్వం పరమేశ్వరుడు సాకారుడు నిరాకారుడు రూపాతీతుడు అటువంటి సాకార నిరాకార రూపాతీత పరమేశ్వరుణ్ణి ఎక్కడని చూడటం దర్శించటం అసలు సాధ్యమా ఇది ఒక్క చిదంబరంలోని చిదంబరేశ్వర దివ్య ఆలయంలోనే సాధ్యపడుతుంది అలా ఎందుకంటే చిదంబరం భూకైలాసం కాబట్టేనని సనాతన విజ్ఞుల అభిప్రాయం ధార్మిక నిర్ణయం సాంప్రదాయ సౌరభం శాస్త్ర శాసనం చిత్ అంబరము చిదంబరము చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం ఆకాశం అనంతం జ్ఞానము అనంతమే అందుకే దాన్ని జ్ఞానాకాశమని అంటారు చంచలమైన మనస్సు అరక్షణం అయినా ఆ చిదాకాశాన్ని దర్శిస్తే జన్మ తరిస్తుందని గ్రహించటమే చిదంబరేశ్వరుని అనుగ్రహం ఇది జ్ఞానులు స్వానుభవంతో చాటిన పరమాద్భుత నిత్య సత్యం చిదంబరేశ్వరుడైన నటరాజస్వామిని స్తుతించి కీర్తించి హృదయాల్లో నిలుపుకున్న వాళ్లకు జీవితం శివమయమై శుభప్రదమవుతుంది ముక్తి మార్గం కరతలామలకమవుతుంది వాళ్లకు శివలోకంలో శాశ్వత జీవనం నటరాజస్వామి సన్నిధిలో నిత్య నివాసం శివప్రసాదమవుతుంది చిదంబరేశ్వరుణ్ణి స్తుతిద్దాం శ్రీప్రసన్నగణపతయే నమ श्रीचित्सभेशाय नमः శ్రీ పతంజలి మునికృత శ్రీ నటేశాష్టకం సదంచితముదంచిత నికుంజితపదం జలజలం చలితమంజులకటకం జలజలం చలితమంజుకటకం పతంజలిదృగంజన మనంజనమచం जलपदम् जननभञ्जनकरम् कदम्बरुचिमम्बरवसम् परममम्बुदकदम्बकविडम्बकगलम् चिदम्बुधिमणिम् बुधहृदम्बुजरविम् परचिदम्बरनटम् हृदि भज परचिदम् దిగంబరనటం హృది భజ హరం త్రిపురభంజనమనంతకృత కంకణమఖండదయమంతరహితం విరించి సురసంహతి పురందర విచింతిత పదం తరుణచంద్రమకుటం परम् पदविखण्डितयमम् भसितमण्डिततनुम् मदनवञ्चनपरम् चिरन्तनममम् प्रणतसञ्जितनिधिम् परचिदम्बरनटम् हृदि भज परचिदम्बरनटम् हृदि भज अनन्तमखिलम् जगदभङ्गगुणतुङ्गममतम् धृत विधुम् बटजटम् शमनडम्भ भवहरम् शिवम् दशदिगन्तरविजृम्भितकरम् सन्मृगशिशुम् पशुपतिम् हरम् शशिधनञ्जयपतङ्गनयनम् परचिदम्बरनटम् हृदि भज परचिदम्बरनटम् हृदि भज अनन्तनवरत्नविलसत्कटक किङ्किणि జలం జల జలంజలరవం ముకుంద విధిహస్తగతమద్దల లయధ్వని ధిమి ధిమితనర్తన పదం శకుంతరథవక్ని రథనందితముఖదంతిముఖ భృంగిరిటి సంగనికటం సనందసనక ప్రముఖ వందిత పదం పరచిదం దిగంబరనటం హృది భజ సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబరనటం హృది భజ అనంతమహసం త్రిదశవంద్యచరణం మునిహృదంతరవసంతమలం కబంధ गन्धवियदिन्द्वनिगन्धवः वक्निमखबन्धुरविमम् च वपुषम् अनन्तविभवम् त्रिजगदन्तरमणिम् त्रिणयनम् त्रिपुरखण्डनपरम् सनन्दमुनिवन्दितपदम् सकरुणम् परचिदम्बरनटम् हृदि भज सनन्दमुनिवन्दितपदम् सकरुणम् परचिदम्बरनटम् हृदि भज अचिन्त्यमणिबृन्दरुचिबन्धुरगळम् कुरितकुन्द मुकुन्दसुरवृन्दबलहृन्तकृतवन्दन मुकुन्द लसन्तमहिकुण्डलधरम् अकम्पमनुकम्पितरतिम् सुजनमङ्गलनिधिम् गजहरम् पशुपतिम् धनञ्जयनुतम् प्रणतरञ्जनपरम् परचिदम्बरनटम् हृदि भज धनञ्जयनुतम् प्रणतरञ्जनपरम् परचिदम्बरनटम् हृदि भज परम् सुरवरम् पुरहरम् पशुपतिम् జనితదంతిముఖషణ్ముఖమముం మృడంకనపింగళజటం సనకపంజరరవిం సుమనసం హిమరుచిం అసంగమనసం జలధి జన్మగరళం కబలయంతమతులం గుణనిధిం సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనకశృంగిధనుషం करलसत्कुरङ्गपृथुजटङ्कपरशुम् रुचिरकुञ्जमरुचिम् डमरुकं च दधतम् ముకుంద ముకుందవిశిఖం నమదవంత్యఫలదం బృందతురగం నిరుపమం సచండికమముం ఝటితి సంహృతపురం పరచిదంబరనటం హృది భజ సచండికమముం ఝటితి సంహృతపురం పరచిదంబరనటం హృది భజ अनङ्गपरिपन्धिनमजम् क्षितिधुरम् धरमलम् करुणयन्तमखिलम् ज्वलन्तमनलम् दधतमन्तकरिपम् सततमिन्द्रसुरवन्दितपदम् उदम् शतबिम्बरुचि सुगन्धि वपुषम् पतञ्जलिनुतम् पतञ्जलिनुतम् प्रणवपञ्जरशुकम् परचिदम्बरनटम् हृदि भज इति स्तव ममम् भुजगपुङ्गवकृतम् प्रतिदिनम् पठति यः कृतमुखः सदः प्रभुपदद्वितयदर्शनपदम् सुललितम् चरणशृङ्गरहितम् सरः प्रभव सम्भव हरित्पति शङ्करपदम् सरः प्रभवसम्भव हरित्पति शङ्करपदम् स गच्छति परम्वतु जनुर्जनिलधिम् परमदुःखजनकम् दुरितदम् इति श्रीपतञ्जलिकृत श्रीनटेशाष्टकम् सम्पूर्णम् ॐ शान्तिः शान्तिः शान्तिः